చిలక కాని చిలక ఎవరు నేనే సీతాకోక చిలక ఈగ కాని ఈగ ఎవరు నేనే నేనే తూనీగ రంగి కాని రంగి ఎవరు నేనే నేనే జీరంగి వంక కాని వంక ఎవరు నేనే నేనే గురవంక